చెప్పావు దీని దగ్గర మావా ఎక్కడికో చెప్పు మరి చెప్తాను చూడు మావా అబ్బోసే కొండ ఓరి నాయనా ఓరి సుట్టు తాటి పెండ ఓరి నాయనా అబ్బోసే కొండ ఓరి నాయనా ఓరి సుట్టు తాటి పెండ ఓరి నాయనా అబ్బోసే ఓరి నాయనా ఓరి సుట్టు తాటి పెండ ఓరి నాయనా అబ్బోసే గోల్కొండ ఓరి నాయనా ఓరి సుట్టు తాటి పెండ ఓరి నాయనా ఓరి సుట్టు తాటి పెండ ఓరి నాయనా పెండి మీద దండ పండు ఓరి నాయనా ఓరి సుట్టు తాటి పెండ ఓరి నాయనా కింది మెర్రగొండ కొండ ఓరి నాయనా ఓరి సుట్టు తాటి పెండి ఓరి నాయనా పోసే కోళ్ళు కొండ ఓరి నాయనా ఓరి సుట్టు తాటి పెండి ఓరి నాయనా అడ్డమైన ఆఫీసులు లోరి నాయనా అడ్డు కావనస్తండ్రు ఓరి నాయనా అడ్డమైన ఆఫీసులు ఓరి నాయనా ఊరు తాటి పిండి కోరినాయనా పిండి మీద దండ పండు కోరినాయనా ఊరు పిండి పిండి మీద పండు కోరినాయనా పోసే గోలు కొండ కోరినాయనా ఊరు చుట్టూ తాటి పిండి కొండ ఊరు తాటి పిండి కోరినాయనా